నంబర్ మూడు వందల అరవై ఆరు సీతాశోక విఘాతక పాతాళలంకాపతి విభాళ హనుమంతురాయ అంజలీతనయ ఓ వనధిలంగన గాత్ర వాయుపుత్ర ఇనకులాధిప నిజహిత జగన్నుత వనజోదర సేవక సత్వధనిక प्रलयान्तकरूपबलदीपरविफलगिलनप्रतापसुग्रीवप्रिया पुलकदानवसङ्कुलविदारण बलिबलिजगत्पतिबलुबण्ट पङ्कजासनुदिव्यपदवैभवोलङ्किनी प्राणविलङ्घन वेङ्कटेश्वरुसेवावीर महाधीर किङ्करराय सुखी भवा